సర్వోపాయముల జగతి నాకితడే ఉర్వీధరుడు పురుషోత్తముండు ఇతడే సకల గంగాది తీర్థ స్నాన ఫలములు ఇవి స్వామి పుష్కరిణి జలమే నాకు సకల పుణ్యక్షేత్రావాసయాత్రలు ఇవి సరి వేంకటాచల విహారమిదియే సకల వేదాధ్యయన శాస్త్రపాఠంబులివి శౌరి సంకీర్తనం విదియే నాకు సకల కర్మానుష్ఠానముల ఇతనికి ఇచ్చట జాతుపడి కైంకర్యమిదియే ఉపవాస తపములివి ఇతని ప్రసాదంబులొగి భుజింపుటే నాదు దినదినంబు జపరహస్యోపదేశంబులు ఇతని పాదజలంబులు శరణనేటి సేవ ఒకటే ఉపమింప పుణ్యపురుషుల దర్శనము నాకు నొగి నిచటి బహువృక్ష దర్శనంబు ఎప్పుడు పుణ్యకథా చోటి ఎన్నగల బహుపక్షి కలకలంబు తలపుగల యోగంబులందు శ్రీవైష్ణవుల తగులు సంవాస సహయోగంబు వెలయ నిండు మహోత్సవంబులిన్నియు ఇతని విభవంబులెసగు తిరునాళ్ళు నాకు చెలగి ఇటు దేవతా ప్రార్థనింతయు నాకు శ్రీ వెంకటేశ్వరుని శరణాగతి అలరు నా సంపదలు ఇతని పట్టపురాణి అలమేలు మంగ కడగంటి చూపు